ఎల్లోడి వెళ్ళావు ఖైదుకి ఖైదుకి జగన్ పంపాల ఇంటికి అబ్బబ్బో ఎల్లోడి వెళ్ళావు ఖైదుకి ఖైదుకి జగన్ పంపాల ఇంటికి బాధపడలేను జానకి జానకి ఎలికిన జానకి పాడుకుని ఎప్పుడో అమ్మాయి ఇతను హలో మడియర్ లేడీ లేడీ తారు రోడ్లపై తిరిగే పెద్ద గాడి అరవై ఇంచుల్లి బాడీ ఈ ముడి లోకములో లేరేనికి సరైన జోడి అన్నానమ్మా అమ్మాయి అమ్మాయికి లేచిపోయిందమ్మా ఏంటి? కోపం అయ్యో కోవా నేను రోజు వండుకున్న జావా నేను పోయి పళ్ళు రాలగొట్టినట్టు మా ఇంట్లో కృష్ణయ్య డబ్బా నా దెబ్బ తెలిసి మీ ఇంటి వెనకలు ఉన్న జాగ్రత్త ఇలాగంటే ఆవిడ ఊరుకుందా కోతలు ఎందుకురా కుక్క ఓహో వాళ్ళ కట్లో ముసలి లెక్క అబ్బా. నాకెక్కిందే తిక్క ఇక రాళ్ళతో మక్క అన్నది అమ్మాయి ఊరుకున్నా నా కోపం వచ్చింది బాడి బాడీ దిశలు చిలకట్టు బిగించాను కర్ర పట్టుకుని యమ స్పీడ్ అమ్మాయి వెళ్ళినమ్మా ఊరుకోనా అమ్మాయిని కొడతాడండి ఊరుకోనా హలో హలో హలో ప్రేషి ఊరు చేపలు నాకు కొడక అమ్మాయి దగ్గరికి ఎలా నీళ్ళు కలిపేవా పోదామా దూసి వెళ్దామా కాసి నువ్వంటే నాకు నుసి అన్నానమ్మా అమ్మ ఊరుకోనా నాకు కోపం వచ్చింది ఈ రకంగా అమ్మాయిని ప్రేమించడం నుంచి అమ్మ మీద చెవి వేస్తానమ్మా అమ్మాయి పట్టుకోలేగవా అమ్మ జుట్టు లాగానమ్మా జుట్టు అమ్మ జుట్టు నా ఉండిపోయింది అమ్మాయి వెళ్ళిపోతుందమ్మా అమ్మాయి తేడా ఇంటికొచ్చి ఇంటికి వచ్చి మా ఆవిడతో సిలకా గోరెంకెలా కలకలం ఆడుకుంటున్నామా ఆడుకుంటారా పాడుకుంటాను